పదకొండవ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము పదవ అధ్యాయమంతా విశ్వంలో అనగా అనేక విభూతుల్లో భగవంతుణ్ణి చూడడం అనే అభ్యాసం తత్ బ్రహ్మ పదం యొక్క లక్ష్యార్థమైన ఇంటెండెడ్ మీనింగ్ అఖండ చైతన్యం అక్కడ చెప్పబడింది ఈ అధ్యాయంలో విశ్వాన్ని భగవంతునిలో చూడడం విషయం సర్వశక్తిమంతం సర్వజ్ఞం సర్వవ్యాపి సృష్టి స్థితి లయాలకు కారణమైన తత్వాన్ని చూడడం ఇందులో ప్రపంచాలు లయం కావడం మహావీరులైన భీష్మ ద్రోణాదులు కాలపురుషుడి కూరల్లో నశించడం మొదలైనవి చూడగలం విశ్వాన్నంతటినీ భగవంతునిలో చూస్తున్నాం గనుక ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం ఈ అధ్యాయంలో యాభై ఐదు శ్లోకాలున్నాయి మొదటగా కృష్ణుడిని తన స్వరూపాన్ని చూపాల్సిందిగా అర్జునుడి ప్రార్థన ఒకటి నుండి నాలుగవ శ్లోకం వరకు మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरसोमया त्वत्तः कमलपत्राक्षमाहात्म्यमपि चाव्ययम् एवमेतद्यथात्वमात्मानम् परमेश्वर द्रष्टुमिच्छामि ఉపమైతే పురుషోత్తమా మన్యసేది తక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వరతో మే త్వం దర్శయాత్మానమవ్యయం శ్రీకృష్ణుడు దానికి అంగీకరించడం ఐదు నుండి తొమ్మిది శ్లోకాల్లో పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశ నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरं मम देहे गुडाकेश यच्चान्यद्द्रष्टुमिच्छसि न तु मां शक्ति द्रष्टुमनेनैव स्वचक्षुषा दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् एवमुक्त्वा ततो राजन् महायोगेश्वरो हरिः दर्शयामास पार्थाय పరమం రూపమైశ్వరం సంజయుడు కూడా ఆ విశ్వరూపాన్ని చూసి ధృతరాష్ట్రుడికి వర్ణించడం తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఉండే శ్లోకాల్లో అనేక దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా यदि भाः सदृशी सा स्याद् भासस्तस्य महात्मनः तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत అర్జునుడు విశ్వరూపాన్ని దర్శిస్తూ దాన్ని ప్రశంసించిన విధానం పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు ఉండే శ్లోకాల్లో తాను ప్రదర్శించినది కాలరూపంలో ఉన్న ఒకనొక దివ్యరూపమని శ్రీకృష్ణుడు చెప్పడం ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు శ్లోకాల్లో అర్జునుడు మరలా విశ్వరూపాన్ని ప్రశంసిస్తూ భయంకరమైన రూపాన్ని ఉపసంహరించమని కోరడం ముప్పై ఆరు నుండి నలభై ఆరు శ్లోకాల్లో చివరి శ్లోకాలు విశ్వరూప దర్శనంలోని గొప్పతనాన్ని చెబుతాయి శుద్ధ పరబ్రహ్మకు రూపం నామం లేదు అని వేదాంత సిద్ధాంతం మరి శ్రీకృష్ణుడు చూపుతున్న రూపమేమిటి బ్రహ్మకే సంబంధించిన మాయాశక్తిలో ఏర్పడే రూపమే విశ్వరూపం ఇదొక మాయామయ రూపం ఈ రూపాన్ని బట్టి ఊహించేదే పరబ్రహ్మతత్వం ఈ మాయామయ రూపంలోనే సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం మొదలైన గుణాలన్నీ ఉంటాయి కాబట్టి ఇదొక సగుణ రూపం వేదాంతులు దీనిని ఉపాధితో కూడిన రూపం మాయా అనే ఉపాధితో కూడిన రూపం అంటారు మనం ఆరాధించే అన్ని దేవతారూపాలు అందులోనివే యక్షులు గంధర్వులు మొదలైన శక్తులన్నీ ఇందులో భాగమే ఇదే ఈ అధ్యాయంలో చూపబడుతుంది దివ్య దృష్టి దివ్య దృష్టి అంటే ఏమిటి దివ్యం అంటే దైవీ భావన కలది సంస్కృతంలో ద్యు అనే ధాతువుకు ప్రకాశనాత్మకం అనే అర్థం ఉంది అనగా వస్తువును ప్రకాశింపచేసేది మామూలు దృష్టి దైవీతత్వాన్ని చూడలేదు దైవీ దృష్టి మాత్రమే దైవీతత్వాన్ని చూడగలదు భగవద్గీత ప్రారంభం నుండి చెబుతున్నది సాధకుని దృష్టికోణంలో మార్పు తేవడమే ప్రపంచాన్ని భగవంతుని రూపంగా చూడడం ఒక దృష్టికోణం దీనిని బట్టి భగవత్ స్వరూపాన్ని ఊహించుకోవడం మరొక దృష్టికోణంలో చూస్తే భగవంతునిలో కాలప్రవాహంలో ప్రపంచం పుట్టడం గిట్టడం అనేది కనిపిస్తుంది చూడడం అంటే మనం కళ్ళతో ఒక దృశ్యాన్ని చూసినట్లు కాదు బుద్ధితో గ్రహించడం అవగాహన చేసుకోవడం అని గ్రహించాలి ఇదే భావాన్ని నీలకంఠాచార్యులు రాస్తూ ఛాందోగ్యోపనిషత్తులోని ఒక వాక్యాన్ని ఉటంకించారు మనోస్యదైవం చక్షు ఛాందోగ్యం ఎనిమిది పన్నెండు ఐదు మనస్సే చక్షు దీనివల్లనే తత్వాన్ని చూడగలడు ఇంద్రియాలు వర్తమానకాలంలోనే పనిచేస్తాయి మనస్సు మూడు కాలాల్లోనూ విహరిస్తూ ఉంటుంది అవిద్య అజ్ఞానం వల్ల కలిగిన దేహాత్మభావం దేహమే తన ఆత్మ అనే భావం తొలగిపోయి సర్వాత్మభావంలోకి వచ్చిన సాధకుడు సూర్యకాంతితో సమానమైన దృష్టి చేత అన్నింటినీ చూడగలడు అని ఈ సందర్భంలో శ్రీశంకరులు వ్రాశారు పై ఉపనిషత్తు వాక్యంలోనే ఏతమాత్మానముపాసతే అనగా ఎవరైతే ఈ సాధన చేస్తారో వారందరూ ఈ విధంగా చూడగలరు అన్నారు శంకరుడు దీన్ని స్పష్టపరుస్తూ ఆనాటి ఋషులకు దేవతలకే కాదు అల్పదీయులైన ఈనాటి సాధకులందరూ ఈ విధంగా చూడగలరు అంటారు ఈ విషయాన్ని ఈ విశ్వరూప సందర్భానికి అన్వయిస్తే కేవలం అర్జునుడే కాదు సాధన చేస్తే మనం కూడా అర్జునుడు చూసినట్లు జగత్తును విరాట్ పురుషుడిలో చూడగలం అని అర్థం ప్రపంచాన్ని చూసే దృష్టి ప్రాకృత దృష్టి భగవంతుణ్ణి చూసేది దివ్య దృష్టి మరో విధంగా చూడాలంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి తాత్కాలికంగా యోగులకు ఋషులకు మాత్రమే సాధ్యమయ్యే దృష్టిని ఇస్తున్నాడని భావించవచ్చు అర్జునుడిని తాత్కాలికంగా దేశం కాలం అనే పరిచ్ఛేదాల నుండి బయటికి తీసుకెళ్ళి అతనికి భూత భవిష్యత్ వర్తమానాల్లో అన్నింటినీ కబళించే కాలతత్వాన్ని ఒకేసారి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు మొదటి నాలుగు శ్లోకాల్లో అర్జునుడు ఇదివరకు విన్నదాన్ని పునశ్చరణ చేసుకుని నా మోహం తొలగిపోయింది అని పరమేశ్వర పురుషోత్తమ అని సంబోధిస్తూ నీ మహిమాన్వితమైన రూపాన్ని చూడాలనుకుంటున్నాను అని ప్రార్థిస్తున్నాడు ఐశ్వరం రూపం అనే పదానికి శ్రీశంకరులు జ్ఞానం ఐశ్వర్యం శక్తి బలం వీర్యం తేజస్సుతో కూడిన అన్నింటినీ శాసించే రూపం అని వ్యాఖ్యానించారు నిర్గుణ బ్రహ్మకు రూపం లేదు ఇక్కడ రూపం చెప్పబడింది అంటే అది ఉపాధితో కూడిన రూపం శ్రీకృష్ణుడు తన వేలాది రూపాల్ని అన్ని విధాల దేవతా స్వరూపాలను మొత్తం చూపిస్తానంటాడు ఐదు ఆరు శ్లోకాల్లో ఏడవ శ్లోకం ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ్రష్టుమిసి చరాచరమైన ప్రపంచాన్నంతా ఒకే చోట నా దేహంలో చూడు ఇంకా ఏమేం చూడాలనుకుంటున్నావో అదంతా చూడు అని తాత్పర్యం విరాట్ స్వరూపం వివిధం రాజతీతి విరాట్ వివిధ రూపాల్లో ప్రకాశించేది అనగా ప్రపంచంలో ఉన్న అన్ని నామరూపాలు అందులోవే అందుకే పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష అంటూ ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ ఆ విరాట్ పురుషుడే అని వర్ణిస్తాం అదే మాట ఇక్కడ అనేకవక్త్రనయనం పదవ శ్లోకం అనేకములైన తరలు కళ్ళు కలది అని వర్ణించారు విశ్వతోముఖం పన్నెండవ శ్లోకం ప్రపంచంలోని ప్రాణులు అన్ని కళ్ళతో చూసే రూపం అలాగే అన్ని నోళ్లతో స్వీకరించే ఆహారం అన్ని చెవులతో వినే శబ్దం అన్ని ఇంద్రియాల నుండి గ్రహించే తత్వం విశ్వతో ముఖం సర్వభూతాలకు ఆత్మ అయినటువంటిది అన్నారు వ్యాఖ్యాతలు ఆ దేవదేవుని దేవతలకే దేవుడు అన్ని దేవతారూపాలు తనలో కలిగినవాడు శరీరంలో ప్రపంచమంతా అనేక విధాలుగా విభజించి చూపినట్లుగా కనబడింది అర్జునుడికి పదమూడవ శ్లోకంలో విస్మయంతో ఆ రూపాన్ని వర్ణించడం ప్రారంభించాడు ఆ రూపం విశేషాలు ఇలా ఉన్నాయి పదిహేనవ శ్లోకం త్రిమూర్తులు అందులో భాగంగా కనిపిస్తున్నారు పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ యక్ష గంధర్వాది దేవతాగణాలు అన్నీ ఇందులో ఉన్నాయి ఇది ఆది అంతము లేని రూపం పదహారవ శ్లోకం అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా అన్ని జీవులు ఇందులో కనిపిస్తున్నాయి సమంతాత్ అనగా అన్ని వైపులా కనిపిస్తున్న రూపం ఇది పదిహేడవ శ్లోకం కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి त्वां दुर्निरीक्ष्यं దీప్తానలార్కద్యుతిమ దీప్తానలార్కద్యుతిమప్రమేయం ఈ రూపాన్ని చూస్తే నీవే అక్షర బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అని భావించాలి ప్రపంచానికంతటికీ ఆధారం లేదా గమ్యస్థానం నీవే పద్దెనిమిదవ శ్లోకం ఇది ప్రపంచ ధర్మాలను సృష్టి ధర్మాలను నియంత్రించే తత్వం పద్దెనిమిదవ శ్లోకమే ఈ రూపం వేదితవ్యం జ్ఞానంతో తెలుసుకోదగినది ఇంద్రియాలతో తెలుసుకునేది కాదు ఉపాసన ద్వారా తెలుసుకునేది అని అర్థం పద్దెనిమిదవ శ్లోకమే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं పురుషో మతో మే సూర్యచంద్రులు నక్షత్రాలు గ్రహాలు ఇందులో భాగంగా కనిపిస్తున్నాయి పంతొమ్మిది మరియు ఇరవయవ శ్లోకాలు अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् पश्यामि त्वां दीप्तहुताशवक्त्रम् स्वतेजसा विश्वमिदं तपन्तं द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं ప్రవ్యథితం మహాత్మన్ దేవతలు ఋషులు ఈ రూపాన్ని స్తుతిస్తున్నారు ఇరవై ఒకటవ శ్లోకం అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిక్మహర్షి సిద్ధసంఘా స్వంతి ం స్తుతిభి పుష్కలాభి వికృతమైన కూరలతో ఉన్న ముఖాలు ఇందులో కనిపిస్తున్నాయి ఇరవై ఐదవ శ్లోకం దౌష్ట ప్రాకరాలాని చ ముఖాని ముఖాని దృష్ట్వైవ సన్నిభాని దిశో నజానే నలభే చ శర్మ ప్రసీదదేవేశ జగన్నివాస ధృతరాష్ట్రపుత్రుడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలగు వారందరూ పాండవుల పక్షం వారితో సహా ఈ భయానకమైన కూరల్లోకి త్వర త్వరగా ప్రవేశిస్తున్నారు కొందరి దేహాలు ఆ కూరల మధ్య సగం చూర్ణమయ్యాయి ఇరవై ఏడవ శ్లోకం వక్త్రాణితే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు सन्दृश्यन्ते చూర్ణితైరుత్తమాంగైః నదీ జలాలన్నీ సముద్రాన్ని చేరినట్లు ఈ నరలోక వీరులందరూ ఈ భయంకరమైన నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు ఇరవై ఎనిమిదవ శ్లోకం యథా नदीनां बहवोऽम्बुवेगाः సముద్రమేవాభిముఖా ద్రవంతి तथा तवामी नरलोकवीरा विशन्ति వక్త్రాణ్యభివిజ్వలంతి జ్వరిస్తున్న దీపంలోకి మెడుగురు పురుగులు దుమికి నశిస్తున్నట్లున్నది వీరి స్థితి వీరే కాదు లోకులందరూ ఇలా ప్రవేశిస్తున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ వేగా తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి వేగా జగత్తంతా ఈ విధంగా లయమవుతూ ఉన్నది ముప్పైవ శ్లోకం లీలిహ్యసే సమంతాల్లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భి తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాహ ప్రతపంతి విష్ణో కాలస్వరూపం పై భయంకరమైన రూపాన్ని చూసి ఈ స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు అర్జునుడు అందుకు శ్రీకృష్ణుడు ముప్పై రెండవ శ్లోకంలో కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త రుతేపి త్వాం నభవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా లోకాన్ని క్షయింపచేయడానికి నశింపచేయడానికి ఉన్న శక్తిని నేను నీవు లేకున్నా యుద్ధం చేయకున్నా ఈ యోధులందరూ జీవించి ఉండరు అని భావం తర్వాతి శ్లోకంలో ఇదే చెబుతూ అందువల్ల నీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధం కొనసాగించు శత్రువులను జయించి రాజ్యం పాలించు వీరందరూ నాచే ముందే చంపబడ్డారు నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ నీవు నిమిత్తమాత్రుడవై పనిచేయి ముప్పై మూడవ శ్లోకం తస్మాత్వముత్తిష్ట యశోలభస్వజిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్ मित्रं భవ सव्यसाचिन् ఈ రెండు శ్లోకాల్లో చూపిన విశ్వరూపం కూడా విరాట్ పురుషునిలో ఒక భాగమే అని అర్థమవుతుంది ఇది కాలస్వరూపం ది వీల్ ఆఫ్ టైం అని ఆంగ్ల భాషలో అన్నట్లు ఈ కాలచక్రం పరిధిలోకి అందరూ రావాల్సిందే సృష్టి స్థితి లయం అనే మూడు అంశాల్లో లయం గూర్చియే ఇక్కడ ప్రధానంగా చెప్పారు అందుకే ముప్పై రెండవ శ్లోకంలో కాలోస్మి ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త రుతే పిత్ త్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా అంటే ప్రస్తుతం యుద్ధభూమిలో ఈ విధంగా కనిపిస్తున్నాను అన్నాడు ఆనందగిరి అనే ఆచార్యులు దీన్ని వివరిస్తూ కాలం అంటే క్రియాశక్తితో కూడిన పరబ్రహ్మ అని రాశారు ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అని లలితా స్తోత్రంలో లలితాదేవిని విశ్వరూపంలో చెప్పిన శక్తిగా పూజించడం తెలిసిందే అధర్మాన్ని నశింపచేయడానికై ఏర్పడిన శక్తి విశేషం అర్జునుడు దీన్ని గమనించాడు అధర్మ నాశానికి వచ్చిన శక్తి కాబట్టే జగత్తంతా నిన్ను చూసి సంతోషిస్తున్నది రాక్షసులు భయంతో దిక్కులన్నిటా పరిగెత్తుతున్నారు సిద్ధపురుషులు నిన్ను నమస్కరిస్తున్నారు ముప్పై ఒకటవ శ్లోకం ఆఖ్యాహిమే కో భవాన్ ఉగ్రరూపో నమోస్ तु ते ప్రసీద विज्ञातुमिच्छामि భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి అర్జునుడికి ఇది పరబ్రహ్మతత్వమే అని బోధపడింది అందువల్లే ముప్పై ఎనిమిదవ శ్లోకంలో त्वमादिदेवः पुरुषः पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप देवतलन्दरिणी నియంత్రించే రూపం నీదే నీవే ఆదిదేవుడవు హిరణ్యగర్భతత్వానివి సృష్టి స్థితి లయ కారకుడివి వేద్యం తెలుసుకోదగిన పరబ్రహ్మవు కూడా నీవే విశ్వమంతా నీచే వ్యాపింపబడినది అని భావం బ్రహ్మను అర్థం చేసుకోవడంలో రెండు స్థాయిలు గమనించాం ఒకటి ఉపాస్య బ్రహ్మ ఉపాసించదగిన స్వరూపం సగుణ స్వరూపం రెండు జ్ఞేయ బ్రహ్మ అనగా తెలుసుకోదగిన బ్రహ్మ ఉపాస్య బ్రహ్మ కన్నా పైనున్న తత్వం వేదాంత వాక్యాల ద్వారా తెలుసుకోదగిన నామరూపాలు లేని నిర్గుణతత్వం ఉపాస్య బ్రహ్మలోని ఒక అంశాన్ని చూస్తూ అర్జునుడు జ్ఞేయబ్రహ్మ ఇంకెంత ఉత్కృష్టమైనదో భావించగలుగుతున్నాడు అందుకే నీవే అక్షరబ్రహ్మ సదసత్ పరం అనగా సత్తుకు అసత్తుకు అతీతంగా ఉన్న తత్వం వేద్యం బ్రహ్మ ఇలాంటి మాటలతో స్థుతిస్తున్నాడు ఈ కాలస్వరూపం చూడటం వల్ల భీతితో గద్గద స్వరంతో కూడినవాడై దీన్ని ఉపసంహరించి నీ సాధారణ రూపంలోకి మళ్ళీ రమ్మని కృష్ణుణ్ణి ప్రార్థించాడు నలభై ఐదు నలభై ఆరు శ్లోకాల్లో అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రౌయథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాసా किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते భక్తుడైన అర్జునుడికి విశ్వరూపం చూపించాడు శ్రీకృష్ణుడు కేవలం జిజ్ఞాసార్థం కాదు ధర్మ సంరక్షణార్థం కూడా ఈ గ్రంథారంభంలో గమనించినట్లు ఇతనికి పూర్తిగా తత్వబోధ జరగాలి అప్పుడే ఇతనికి స్వధర్మం అవగతమవుతుంది కాల్పరవాహంలో ధర్మ సంస్థాపనకు పనికి వచ్చే ఒక చిన్న పనిముట్టుగా తన్ను తాను తెలుసుకోగలుగుతాడు అని శ్రీకృష్ణుడి ఉద్దేశం అందుకే జ్ఞానాన్ని ప్రశంసిస్తూ ఇలా అంటాడు నలభై ఎనిమిదవ శ్లోకం నేదయజ్ఞాధ్యయనైర్న దానై త్వదన్యేన కురు ప్రవీరా ఈ విశ్వరూపం చూడడం కూడా జ్ఞానంలో భాగమే అనంత విశ్వంలో తన స్థానాన్ని తన ధర్మాన్ని చూడగలగడం ఈ జ్ఞానం యజ్ఞాల వల్ల దానాల వల్ల ఇతర క్రియల వల్ల లభించేది కాదు ఇలాంటి రూపాన్ని దేవతలు కూడా చూడాలని కోరుకుంటారు యాభై రెండవ శ్లోకం సుదుర్దర్శమిదం स्वल्पं दृष्टवानसि దేవా देवा రూపస్య నిత్యం नित्यं కానీ కేవలం వేదాలు యజ్ఞాలు మొదలైన క్రియల వల్ల నన్ను చూడలేరు యాభై మూడవ శ్లోకం नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया शक्य एवं विधो द्रष्टुं दृष्टवानसि मां యథా మరిలాగ శక్యం అంటే భక్త్యాత్వనన్యయా శక్తి य अहमेवं विधोऽर्जुन ज्ञातुं द्रष्टुं च तत्त्वेन ప్రవేష్టుం చ పరంతప యాభై శ్లోకం అనన్యభక్తితో మాత్రమే నన్ను చూడగలవు తెలుసుకోగలవు నా రూపంతో అదే భావంతో ప్రవేశించగలవు అని శ్లోకార్థం అనన్యభక్తి అనే పదం ఇదివరకే వచ్చింది భగవంతుని కంటే వేరైన తత్వం లేదు అనే స్థిర భావన అనన్యభక్తి శ్రీకృష్ణుడు ఆత్మస్వరూపాన్ని సగుణ నిర్గుణ రూపాలను గూర్చి ఏడవ అధ్యాయం నుండి చెబుతూనే ఉన్నాడు ఈ బోధ వల్ల అర్జునుడికి కొంతవరకు అవగతమైంది తర్వాత నేరుగా విశ్వరూప దర్శనంతో అతని మోహం తొలగిపోయి తత్వాన్ని సరిగా గ్రహించాడు రాబోయే అధ్యాయంలోని విషయం భక్తి దాన్ని సూచిస్తూ చివరి శ్లోకం శ్రీకృష్ణుడి మాటల్లో యాభై ఐదవ శ్లోకంలో మత్కర్మకృన్ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు సమామేతి పాండవ నా కొరకై శాశ్వత ధర్మ సంరక్షకుడైన తత్వానికే కర్మలు చేస్తూ నన్నే పరమధర్మం అని భావించు నా భక్తుడుగా ఉంటూ రాగద్వేషాలు లేకుండా ప్రాణుల విషయంలో శత్రుభావం లేనివారై ఎవరుంటారో వారు నన్ను పొందుతారు ఈ శ్లోకాన్ని గీతాశాస్త్రం మొత్తానికి సారభూతమైన శ్లోకం అంటారు శ్రీశంకరుడు నా కోసం కర్మలు చేయాలి అనే మాటతో కర్మయోగం నన్నే పరమాత్మగా భావించు అనే మాటతో ధ్యానయోగం ఈ రెండూ చెప్పబడ్డాయి అనన్య భక్తి అంటే నిష్కామ భక్తి ఇలాంటి భక్తితో నిమిత్తమాతృడివై ముప్పై మూడవ శ్లోకంలో చెప్పినట్లు కర్మయోగం చేయాలి నిమిత్తమాత్రుడవై పనిచేయి అనేది అందరికీ వర్తించే మాట కర్మ చేయడానికి మనిషికి స్వేచ్ఛ ఫ్రీ విల్ ఉందని పైన గమనించాం ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మను ఎంచుకోవాలి ఇది అధ్యాయ సారాంశం